यतेन्द्रियमनो बुद्धिर्मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधो यः सदा मुक्त एव सः यतेन्द्रियमनोबुद्धिः यतानि संयतानि इन्द्रियाणि मनोबुद्धिश्च यस्य स यतेन्द्रियमनोबुद्धिः मननात् मुनिः सन्न्यासी मोक्षपरायण ఏం దేహసంస్థానో మోక్షపరాయణో మోక్ష పరం అయనం పరాగతి యస్య అయం మోక్షపరాయణో ముని భవేత్ విగతేచ్ఛాభయక్రోధ ఇచ్చా చ భయం చ క్రోధశ్చ ఇచ్ఛాభయక్రోధా తే విగత యస్మాన్ స విగతేచ్ఛాభయక్రోధ య ఏం వర్తతే సదా సన్యాసి ముక్త ఏవ స న తస్య మోక్షः అన్యः కర్తవ్యः అస్తి